మన గోవిందా వాళ్ళు హే ప్రభు అల్లా అన్ని అదే ఎందుకని ఎక్కడున్నాడో ఒక్కసారి అరిచి ఆయన పిలవడం అందుకని ఓం శాంతి శాంతి మంత్రం ఇప్పుడు ఆది భౌతికమే గనక ఓం శాంతి శాంతి అంత అవసరం లేదు ఎందుకంటే చుట్టుపక్కల ఉండేది కుక్కల్లాగా పిచ్చోళ్ళరా వాళ్ళు ఇప్పుడు <laughs> పాములరా చెవులరా శాంతి ఇంక లోపలిదే గనక శాంతి ఎన్నెట్లుంటాయి ఇది వినకపోబట్టే ఎన్ని వచ్చి ఇప్పుడన్నా విను శాంతి అంతేగాని శాంతి అన్నాడు ఇంకా ఎక్కువైపోదు అశాంతి ఇంకా ఎక్కువైపోతుంది అశాంతి ఇక్కడ సౌండ్ పెంచాల్సిన అవసరం లేదు అక్కడ పెంచాలి సౌండ్ అందులో ఓం శాంతి అది దైవికం శాంతి ఆది భౌతికం శాంతి ఆధ్యాత్మికం ఓం శన్నో మిత్ర వరుణ శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి त्वमेव प्रत्यक्षम् ब्रह्म वदिष्यामि ऋतम् वदिष्यामि सत्यम् वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి सीक्षाम् व्याख्यास्यामः वर्णस्वरः मात्राबलम् सामसन्तानः इत्युक्तः सेक्षाध्यायः ఇప్పుడు శాంతి మంత్రం అయిపోయింది గనక స్టార్ట్ చేస్తున్నాడు శిక్షాం వ్యాఖ్యామ ఇదే శిక్ష ఇదే శిక్షాం శిక్ష శిక్ష ఎందుకంటే వేదములో వేదానికి ఆరు అంగాలు షడంగాలు వీటిని వేదాంగాలు అంటారు ఆరు వేదానికి అంగాలు ఆరు ఇవి వేదాంగములు అంటారు వేదాలు నాలుగు మీకు తెలుసు ఈ వేదాంగాలు ఇవి ఏమిటంటే శిక్ష వ్యాకరణము జ్యోతిషము ఛందస్సు నిరుక్తము కల్పము ఈ ఆరిట్ని ఇవి సిక్స్ టైప్స్ ఆఫ్ డిసిప్లిన్స్ ఈ ఆరు వేదాంగములు అంటారు అర్థమవుతుంది ఇప్పుడు వ్యాకరణం ఉంది కదా గ్రామర్ కాబట్టి ఉంది నిరుక్తము జ్యోతిషము కల్పము ఈ ఆరు కలిసి వేదాంగములు వేద పురుషునికి ఈ ఆరు అంగాలు అని షడంగములు అందులో శిక్ష మొదటిది ఇప్పుడు మనం చూసేది ఆ శిక్ష శిక్షాధ్యాయ కానీ ఇది శిక్ష కానీ శిక్ష అని శిక్ష అంటూ ఉన్నాడు శిక్షైవ శిక్ష శిక్ష ఏవ శిక్ష శిక్షయే శిక్ష దైర్ఘ్యం ఛాందసం ఇది ఆ దీర్ఘం ఏదైతే ఉందో అది ఛాందసం అంటే వేదంలోనే ఉంది వేద భాష వేదం ఈనాటిది కాదు పురాతనమైనటువంటిది ప్రాచీనమైనటువంటిది సృష్టికి పూర్వమై ఉన్నది వేద జ్ఞానమే ఈ సృష్టిలో భాషిస్తూ ఉంది అందుకని దైర్ఘ్యం ఛాందసం దీర్ఘస్య భావ దైర్ఘ్యం ఇది ఛాందసం అంటే వేదములో ఈ ఈగా బలుగుతుంది ఒక్కో చోట సిట్ ఈ సి అది శకరం సి ఈ అది కాబట్టి ఈ ఈ అవుతూ ఉంది ఇది ఛాందసం అంటే వేదంలో ఉంది ఇది అని అర్థం అందువల్ల శిక్షాం అందువల్ల వచ్చింది అందులో లేకపోతే శిక్షాం అని రావాలి శిక్షాం వ్యాఖ్యామ కాబట్టి ఈ శిక్ష శిక్షాం శిక్షాధ్యాయం ఏదైతే ఉందో ఈ శిక్షా శాస్త్రం దీన్ని ఇప్పుడు వ్యాఖ్య చేస్తున్నాము వ్యాఖ్యామ దేనికి మంత్రంలో ఉండేటువంటి అర్థం చేసుకోండి వేదములో ఉన్నవన్నీ మంత్రాలు మననాథ త్రాయితే అయితే మంత్రహ ఎవడైతే మననం చేస్తాడో వాడిని రక్షించేటువంటివి మంత్రాలు ఓకే కాబట్టి ఈ మంత్రాల్లో ఉండేటువంటి పదాల్ని అక్షరాల్ని ముఖ్యంగా అక్షరాల్ని వర్ణాన అక్షరాల్ని ఏ విధంగా ఉచ్చరించాలనో దానిని తెలియజేసేటువంటి శాస్త్రము శిక్షాశాస్త్రం అంతకేమి లేదు ఏ పదాన్ని ఏ విధంగా ఉచ్చరించాలి ఇది శిక్షతే అనయ ఇది ప్లీజ్ వర్ణాద్యుచ్చర ఉచ్చారణ లక్షణం వర్ణాత్ ఉచ్చారణ లక్షణం శిక్షతే అనయ ఇది కాబట్టి శిక్ష శిక్షతే అనయ ఇది వర్ణాద్యుచ్చారణ లక్షణం వర్ణాత్ ఉచ్చారణ లక్షణం కాబట్టి వర్ణాత్ ఆ అక్షరాల్ని ఉచ్చారణ ఎట్లా పలకాలి అనేటువంటి దాని లక్షణం శిక్ష అనేటువంటి దాని యొక్క లక్షణం కాబట్టి ఏ అక్షరాన్ని ఏ విధంగా మనకు పలకాలి అనేటువంటిది ఈ శిక్షాధ్యాయంలో మనకు వస్తుంది కనుక వేదంలో ఉండేటువంటి వేదానికి ఆరు అంగాలు అయితే షడంగాలు అందులో శిక్ష ఒకటి ఆ శిక్షను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ శిక్షాధ్యాయాన్ని చూస్తున్నాం ఇందులో ముఖ్యంగా మంత్రాల్లో ఉండేటువంటి అక్షరాల్ని ఏ విధంగా పలకాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం ఒకటే ఈ శిక్షాశాస్త్రానికి చాలామంది మహర్షులు ఉన్నారు నిష్ణాతులు దీంట్లో యాజ్ఞవల్క మహర్షి వశిష్ఠ మహర్షి కాత్యాయన మహర్షి మాండవ్య మహర్షి పరాశర మహర్షి నారద మహర్షి లోమస మహర్షి పాణిని చివరికి వీళ్ళందరూ కూడాను నిష్ణాతులు శిక్షాశాస్త్రంలో నిష్ణాతులు ఏ అక్షరాన్ని ఎలా పలకాలి ఏది ఎలా పలికితే ఏ విధంగా ఉపయోగం ఏది ఎలా పలికితే అట్లా నిరుపయోగం కూడా చెప్పగలిగేటువంటి స్థాయి కలిగినటువంటి వాడు శిక్షాశాస్త్రంలో కానీ వీళ్లల్లో యాజ్ఞవల్క మహర్షి పాణిని మహాప్రముఖులు అందువల్ల పాణిని వ్యాకరణానికి వెడితే ఏ పదాన్ని పట్టుకున్నా ఏ అక్షరాన్ని పట్టుకున్నా అసలు బుర్రంటే పాణినిదే అని చెప్పాలి వ్యాకరణం చూస్తే కానీ అర్థం కాదు కాబట్టి యాజ్ఞవల్క మహర్షి పాణిని ఇప్పుడు యాజ్ఞవర్కుడు అంటే మీకు తెలుసు తైత్రీయంలో ప్రధానమైనటువంటి వాడు కనుక పనిని వీళ్ళిద్దరు కూడా ప్రముఖులు అని తెలియజేస్తారు కాబట్టి ఈ శిక్షా శాస్త్రం చాలా అవసరమైనటువంటిది వేద పురుషుడికి ఇది శ్వాస అన్నది వేదం శిక్షా శాస్త్రం వేద పురుషుడి యొక్క శ్వాస అన్నది అంటే శ్వాస ఎంత ముఖ్యమో ప్రాణం ఎంత ముఖ్యమో భాషలో మంత్రములో వేదములో ఈ శిక్షా శాస్త్రం అంత ముఖ్యం ఎందుకని వర్ణాత్ ఉచ్చారణ లక్షణం కాబట్టి ఏ అక్షరాన్ని ఏ విధంగా పలకాలి అనేటువంటిది ఇక్కడే మనకు తెలుస్తూ ఉంది గనక ప్లీజ్ ఇంకా కూడా తమాష ఏంటంటే అర్ధ భావ ప్రయోజనాత్ ఉపనిషద అర్ధ వాక్య ప్రయోజనాత్ ఉపనిషద గ్రంథ పాఠే సినో గ్రంథ పాఠే యత్న ఉపరమ మా భూత్ ఇది కాబట్టి గ్రంథం చిన్నది కాదు ఉపనిషత్ ఇందులో అర్థాన్ని పట్టుకోవాలి మనం పదాన్ని పట్టుకోవాలి అక్షరాలను అర్థం చేసుకుపోవాలి పదాలను అర్థం చేసుకుంటూ పోవాలి ఇది ప్రయోజనం ఉంది దీనికి అర్థ జ్ఞాన ప్రయోజనం ఉపనిషత్ అంటే అటువంటి దాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఏ పదాన్ని ఎట్లా పలకాలనో కనుక తెలియకపోతే అర్థాలు కూడా తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి ఈవెన్ మీరు అధ్యయనం చేసిన తత్వమసి ఉందే శ్వేతకేతో తత్వమసి దానిని అతత్వమసి అని లాగారు వేదంలో అతత్వమసి తత్ త్వం అసి ఆయన నువ్వయ్యున్నావు త్వం అతత్ అసి నువ్వు అది కాదు అని చెప్పడానికి ఎందుకు వేదం కానీ తమాష ఏంటంటే సంస్కృత భాషలో ఎటు లాగితే అటు వస్తుంది <laughs> కాబట్టి తత్వమసి అనేది అతత్వమసి అని కూడా లాగారు తత్వమసి అంటే నువ్వే పరమాత్మ ఆ తత్వమసి అంటే నువ్వు పరమాత్మ కానే లేవు ఎప్పుడు ఎంత అక్కడ ద్వైతం పుట్టుకొచ్చేసింది ద్వైత వ్యాఖ్యానంలో ఉంది ఇది అద్వైతానికి భిన్నంగా అందువల్ల ఇది అర్థ ప్రయోజనం కోసం ఉంది గనక ఉపనిషద గ్రంథపాఠే గ్రంథం చేసేటప్పుడు ఉపరమ యత్న ఉపరమ మా భూత్ ఉపరమ ఔదాసీన్యం మా భూత్ నువ్వు ఉదాసీనంగా ఉండడానికి లేదు ఎట్లంటే అట్లా పలకడానికి లేదు దాన్ని అక్షరాలను ఎట్లా పలకాలను అలా పలికినప్పుడు మాత్రమే వాటి యొక్క అద్భుతాలు మనకు తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది శిక్షాశాస్త్రం ఓకే సంస్కృతంలో ఉన్న అక్షరాలన్నీ కూడాను వేద శబ్దాలే అతి తమాష సంస్కృతంలో ఉండే అక్షరాలు యాభై ఏది అకారాది క్షకారాంతం ఆతో స్టార్ట్ అవుతుంది సంస్కృతంలో షాతో కంక్లూడ్ అవుతుంది అకారాది క్షకారాంతం కాబట్టి ఆ నుంచి క్షా వరకు యాభై అక్షరాలు ఒక్క జ్ఞ అనేటువంటిది కలిపితే యాభై ఒకటి ఈ యాభై ఒకటి అమ్మవారి యొక్క స్వరూపం అని అర్థం తమాషా చూడండి <laughs> ఎందుకంటే శీక్షం వ్యాఖ్యామ ఇదిగో వర్ణస్వర మళ్ళీ ఈ శిక్షలో ఆరున్నాయి వర్ణం చూడండి వర్ణ స్వర మాత్ర బలం సామ సంతాన ఇత్యుక్త శిక్షాధ్యాయ అంటే ఈ ఆరు మళ్ళీ శిక్షలో ఉంటాయి శిక్షాధ్యాయలో అర్థమవుతుంది కాబట్టి వేదాంగాలు ఆరు అందులో మొదటిది శిక్ష ఆ శిక్షాధ్యాయం ఏదైతే మనం శిక్షాశాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నామో అందులో ఆరున్నాయి అవే వర్ణ ఇప్పుడు మీరు చదివారు చూసారా వర్ణస్వర మాత్రాబలం సామ సంతాన ఆరు వర్ణ నంబర్ వన్ మొదటిది ఏమిటి వర్ణ ఏంటిది వర్ణ వర్ణ అకారాదిహి అకారాదిహి వర్ణ అకారాది క్షకారాంతం ఇది కాబట్టి ఆ నుంచి క్షా వరకు ఏవైతే ఉన్నాయో ఇవి వర్ణములు అక్షరాలు అది వర్ణ ఓకే ఇది అమ్మవారి యొక్క స్వరూపం అని బాగా అర్థం చేసుకోండి అంబ యొక్క స్వరూపం అని అమ్మవారికి ఉన్నటువంటి అంగాలు ఈ యాభై యొక్క అక్షరాలు అని యాభై యొక్క అంగాలని ఆవిళ్ళ అందువల్ల శాక్తేయంలో శక్తిని ఉపాసించేటువంటి వాళ్ళు ఉన్నారు కదా మన అది శాక్తేయం మన దేశంలో శక్తి పీఠాలు ఎన్నో మీకు తెలుసా యాభై ఒకటి భారతదేశంలో శక్తి పీఠాలు ఎందుకంటే ఇవన్నీ కూడా అక్షర క్రమాన్ని బట్టి వచ్చాయి ఆ విధంగా కాబట్టి అమ్మవారి యొక్క దేహంలో ఉన్నటువంటి అవయవాలే ఈ యాభై ఒక్క అక్షరాలు యాభై ఒక్క అక్షరాలకి యాభై ఒక్క శక్తిపీఠాలు అర్థమవుతుంది మీకు కాబట్టి శక్తి అమ్మవారు గనక ఈమె శివుడికి ఎడం ఉంటుంది ఇది వామాచారం వామ భాగేన ఎడం వైపున అమ్మవారు ఉంటుంది అందుకని వామాచారంలో అంటే అమ్మవారిని ఎవరైతే శాక్తేయంలో కొలుస్తూ ఉంటారో వాళ్ళు ఆ పీఠాల్లో ఎడమ చేతితో పూలు వేస్తూ ఉంటాం అపసవ్యం ఎందుకో తెలుసా అమ్మవారు ఎడమ వైపున ఉండాలి గనక తమాషదండి ఎడమ చేత్తోనే పూజలు అలా చేస్తారు ఇది వామాచారం అర్థమవుతుంది ఇదంతా అమ్మవారి యొక్క స్వరూపము అక్షర స్వరూపిణి అకారాది క్షకారాంతం ఓకే కానీ విచిత్రం ఏమిటంటే శ్రీచక్రానికి వచ్చామనుకోండి ఇక్కడ కూడా అమ్మవారి స్వరూపం అని మీరు ఇప్పుడు డోంట్ థింక్ అదర్వైజ్ సబ్జెక్ట్ నుంచి స్వామీజీ దూరంగా పోతాడు అనుకోకపోతే ఇక్కడ ఒక్క తెలుగు భాషను గురించి ఒక్క కొద్దిగా నేను టచ్ చేస్తాను ఎందుకో తెలుసా చాలా ఇంపార్టెంట్ అది ఎన్నో భాషలు మన భారతదేశంలో ఉండిన అపసవ్యంగా నడిచేటువంటి లిపి తెలుగు ఒకటే ఎట్లాగైతే ఎడం వైపున అమ్మవారు ఉండారో అందుకని వాళ్ళు వామాచారంలో ఎడమ చేత్తో చేస్తారు చూచారా అట్లాగే మన తెలుగు భాష ఒక్కటే ఇప్పుడు మీరు అరం చూడండి ఇట్లా రాస్తారు సరేనా మీరు కన్నడం చూడండి ఇట్లా ఇట్లా రాస్తారు ఏ భాష అయినా తీసుకోండి అట్లా కాకుండా అప్రదక్షిణంగా నడిచే భాష తెలుగు ఒకటే దిస్ ది బ్యూటీ ఇదిగో ఆ రాయండి ఇదిగో ఇట్లా చూడండి ఎట్లా తిరుగుతుందా ఇది ప్రదక్షిణం ఇప్పుడు ఆ చూడండి ఎట్లా వస్తున్నదో అప్రదక్షిణం వా చూసారా మా ఏదైనా తీసుకో లా ఇటు పోద్ది ఇటు తిరుగుద్ది వామాచారం అందువల్ల శ్రీచక్రంలో మీకు ఎంతమంది తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ శ్రీచక్రంలో ఉన్న అక్షరాలన్నీ సంస్కృత అక్షరాలే కొన్ని అక్షరాలు తెలుగు అక్షరాలు ఇంకా ఏ భాష లేవు ఇప్పుడు మనకు తెలుగు తప్ప అన్ని భాషలు బాగుంటాయి మన దురదృష్టం దురదృష్టం అర్థమవుతా ఉంది ఉత్పత్తే లేని భాషలు కావాలి ఇప్పుడు మనకు అసలు ఉత్పత్తే లేని భాషలు వాటిని భాషలను పిలవాల్సిన అవసరం లేదు అటువంటివి కావాలి ఇప్పుడు మనకు సరేనా అందువల్ల ఒక్క సంస్కృత భాషను అట్లా పక్కన పెడితే కృష్ణదేవరాయలతో మనం కలిసిపోవచ్చు దేశ భాషలందు లెస్సా ఎందుకో తెలుసా సంస్కృతానికి కుడి ఎడంగా పరిగెత్తేటువంటి భాష ఇది ఒక్కటే ఆంధ్రత్వం ఆంధ్ర భాష చాప్యాంధ్రదేశ స్వజన్మభూ తత్రాపి యజుషీ శాఖా నాల్పశ్యత్ తపఃఫలం నాల్పశ్య తపసహలం ఎవరు తెలుసా అది మాట్లాడింది అప్పయ్య దీక్షితుడు చూడండి తమాషా అప్పయ్య దీక్షితుడు మహాజ్ఞాని పొరుగు మన పొరుగు రాష్ట్రం కదా ఆయన ఏమంటున్నాడు తెలుసా ఆంధ్రత్వం ఆంధ్ర భాష ఆయన భాష ఆయన తెలియదు కాదు ప్రపంచంలో భాషలన్నీ ఆయన తెలుసు సంస్కృతం తెలుసు అద్భుతమైన గ్రంథాలు రచించినటువంటి వాడు అప్పయ్య దీక్షితులు వారంటే చిన్న విషయం కాదు బ్రహ్మసూత్ర భాష్యం అయింది చూడాలి మరి అనూక్ష్యమైనటువంటి విషయం అటువంటి అప్పయ్య దీక్షితుల వారు అన్నమాటది ఆంధ్రత్వం ఆంధ్ర భాష చ అపి ఆంధ్రదేశ స్వజన్మభో ఎటువంటి వండర్ఫుల్ శ్లోక త్రాపి తత్రాపి యజుషీ శాఖ నాల్పస్య తపస ఫలం కనుక ఆ ఆంధ్రదేశంలో ఆంధ్రత్వం ఆంధ్రదేశం ఆంధ్ర భాష అవి మేళవింపబడినటువంటి ఆ ఆంధ్రదేశంలో స్వజన్మభూ జన్మభూ నాకు గనక నేను గనక అక్కడే గనక పుట్టుంటే ఎంత బాగుండేదో ఆంధ్రదేశంలో ఎవరు అప్పదించుతారు కారణం ఏంటి తెలుసా తత్రాపి యజుషీ శాఖ ఇక్కడ కూర్చుంటే నేను యజు శాఖాధ్యాయుని అయి ఉండేవాడిని కృష్ణ యజుర్వేదం నేను ఆయన సామవేద శాఖ అయింది అప్పయ్య దీక్షితులు వాది సామవేద శాఖ కానీ నేను గనక ఆంధ్రదేశంలో పుట్టింటే ఇక్కడ సామవేద శాఖ లేదు కృష్ణ యజుర్వేదం కాబట్టి నేను యజు శాఖాధ్యాయుని అయి ఉండేటువంటి వాడిని చూడండి అది ఇప్పుడు మనం అధ్యయనం చేస్తుంది అటువంటి యజుశాఖాధ్యాయం నేను అయి ఉండేటువంటి వాడిని కానీ నేను అక్కడ ఎందుకు పుట్టలేకపోయినానంటే నా అల్పస్య తపస ఫలం ఆంధ్రదేశంలో పుట్టేంత గొప్ప తపస్సు నేను పూర్వజన్మలో చేయలేదు అల్పస్య తపస కాబట్టి ఈ భారత ఆంధ్రదేశంలో తెలుగుదేశంలో పుట్టేటువంటి అంత పుణ్యం నేను చేసుకోకపోవడం వల్ల అంత తపస్సు లేని వాడిని కావడం వల్ల నేను ఆంధ్రదేశంలో పుట్టలేదు పుట్టుంటే యజుశాఖాధ్యాయుని ఉండేవాణ్ణి ఆంధ్రత్వం ఆంధ్ర భాష ఆంధ్రదేశం ఎందుకో తెలుసా ఎందుకో ఇదే కారణం ఇదే కారణం అటువంటి దాన్ని ఎక్కడైతే పుట్టుంటే నేను ఆ శాఖలోకి వెళ్లి దాన్ని అధ్యయనం చేస్తూనే అనే అభిప్రాయం అప్పయ్య దీక్షితుల వారు వెళ్ళిపుచ్చారో అటువంటి దాన్ని ఈరోజు మనం శృతి మందిరంలో అధ్యయనం చేస్తూ ఉన్నాం <laughs> అంటే పొరపాటును కూడా అప్పయ్య దీక్షితులు కన్నా గొప్ప తపస్సు చేశామని మాత్రం అనుకోబాకండి <laughs> ఇదొక ప్రాబ్లం మళ్ళీ కానీ తృప్తి చెందండి హే మహాత్మా నీకు అది అవసరం కాదు మా విలువ మాకు తెలియజేయడం కోసం నువ్వు అట్లా అన్నావేమో హే అప్పయ్య దీక్షిత నీకు అవసరమా నువ్వు ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి జ్ఞానివి కానీ మేమున్న చోట మా విలువ మాకు తెలియడం లేదు మా భాష విలువ మాకు తెలియడం లేదు మా గురువుల విలువ మాకు తెలియడం లేదు మా శాస్త్రాల విలువ మాకు తెలియడం లేదు కనీసం తెలుసుకుంటారనేటువంటి ఉద్దేశంతో అయినా నువ్వు చెప్పావే ఓకే ఇది కనుక యాభై యొక్క అక్షరాలు ఉంటే వర్ణస్వర వర్ణ చూడండి తమాష ఇది ఒకటి వర్ణం చెప్తా రేపు స్వరం రేపు చెప్తా వర్ణ ఇప్పుడు వర్ణాది ఉచ్చారణ లక్షణం కదా కాబట్టి ఈ వర్ణాలు అక్షరాలను ఏ విధంగా ఉచ్చరించాలని తమాష ఏంటంటే వీటిలో మనం ఎట్టంటే అటు మాట్లాడతాంలే మన వ్యవహారం ఇంకా అది భగవంతుడికి తెలియాలి కానీ వర్ణాది ఉచ్చారణ లక్షణం చూడండి తమాషా కొన్ని అక్షరాలు పలికేటప్పుడు కంఠం దగ్గరే